శతభిషం నక్షత్రం స్తోత్రం వరుణస్యో తంభనమసి వరుణస్య స్కంభసజ్జనిస్థో వరుణస్య ఋత సధన్యసి వరుణస్య ఋత సదనమసి వరుణస్య ఋత సదనమాసీద రోజూ పదకొండు సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి